श्रीकृष्णपरब्रह्मणे नमः गीतामृतमुन द्वितीयाध्यायमो साङ्ख्ययोगमो ఈ రీతి వగచుచున్నా పార్థుని ఈప్సితంబును దీర్పగా బోధించే శ్రీకృష్ణుడు తత్వమును బుద్ధిమారెడు రీతిగా తాత తండ్రులు మిత్రులు యుద్ధమున తప్పకను చత్తురనుచు బాధ పొందెద వేలయా భావమున తత్వమును తెలియలేక దేహమెప్పుడు నిల్వదు చావడు దేహిని కంబుగాను దేహి విడుచుచునుండును దేహముల జీర్ణవస్త్రముల రీతి వచ్చ వచ్చిపోవుచునుందురు జీవులు వాంఛలను తీర్చుకునగా తత్వవిధులైన వారు దుఃఖమును పొందరి తత్వమెరిగి బాల్యమును యౌవనంబు జరయును వచ్చుచుండెడి రీతిగా వచ్చుచుండును దేహముల్ దేహికి వాంఛతీరకయున్నచో వాంఛచేతనే దేహముల్ దేహికి వచ్చుచుండును ఎప్పుడు వాంఛలే లేకున్నచో దేహముల్ వచ్చుటెట్టులో చెప్పుమా మారుచుండును దేహముల్ ధరణిలో మారడెన్నడు జీవుడు అజ్ఞానవశము చేత ఎరుగరి సత్యమును అజ్ఞులిలను ఆత్మచావదు చంపదు అయ్యాత్మ అంటకుండును సర్వమున్ అంతటను వెలుగొందును నిక్కముగ అవ్యయం బగుట వలన శస్త్రముల చేతగాదు చంపగా అస్త్రముల చేతగాదు అగ్ని కాల్పగ జాలదు అద్దాని జలము తడుపగ జాలదు ఇంద్రియంబులు ఎరుగవు అద్దాని ఇంద్రుడును ఎరుగలేడు మనసు ఊహించలేదు అయ్యాత్మ మర్మ మెరుగగజాలదు ఆత్మ ఇట్టిదటంచును ధ్యానమున అనుభవింపగవలయును ఆత్మతత్వంబునిరిగి ఇక అదే నీవు అనిసేయవలయునయ్యా ఆది అంతములు లేవు జీవునకు అవ్యయుండగుట వలన వచ్చుచును పోవుచుండు జగతికి వాంఛలచే బద్ధుడగుచు ఆత్మనిక్కముగాదని అన్నచో అది ఎట్లు పొసగునయ్యా గిట్టుచుండెడు ప్రాణులు జగతిలో కంబుగాను వచ్చిపోయేడు వారికి అర్జునా వగచుటది న్యాయమౌనే సర్వదుఃఖములు వీడి ధైర్యముతో సమరంబు సలుపుమయ్యా సుఖ దుఃఖములు ఎప్పుడు సమముగా చూచుచుండుము అర్జున అట్టి భావంబుతోడా సమరమును ఆచరింపగవలయును అట్టి భావంబుతోడ కర్మములనాచరించెడు వారలో పుణ్యపాపముల వీడి పొందెదరు పరమ పదమును నిజముగా సుఖ దుఃఖములు ఎప్పుడూ సమముగా చూచుచుండుటే యోగము అట్టి యోగంబు పూని కర్మల ఆచరింపగవలయును సుఖదుఖములు రెండును కర్మకు ఫలములై చూపట్టును అట్టి ఫలముల గోరక బుధులెప్పుడు ఆచరింతురు కర్మమున్ కర్మఫలములగోరినా జీవునకు కష్టములు తప్పవెప్పుడు కర్మమే కదా జన్మకు జగతిలో ഹാരണംബയുണ്ടുനു కర్మఫలముల వీడినా జీవులకు కాలుష్యమంటదెప్పుడు గాంచును నిక్ कमौ वैराग्यभाग्यमहिमा ప్రజ్ఞస్థిరమైనవాడు ఎట్టులా పల్కుచుండునో చెప్పుమా ఎటుల కూర్చుండునతడు ఎటులుండు ఏమేమి చేయుచుండు మనసునందలి కోరికల్ సర్వమును మటుమాయముగ చేయును ఆత్మయగు బ్రహ్మమందు లీనుడై ఆనందముందుచుండు సుఖ కమ్ములనొకటిగా జోచుచు కర్మలను చేయుచుండు వీడియుండును రాగమున్ ద్వేషమున్ వీడియుండును భయమును విషయ సుఖముల నొల్లక ఎప్పుడు విషము వలె భావించుచు కోర్మంబు నడుపునట్లు కూర్మితో తన ఇంద్రియముల నడుపు విషయ చింతన చేయగా జీవునకు వెంటనే సంగమబ్బో సంగంబు చేయగల్గును కామంబు సర్వజనులకు నుర్విలో కామంబు చేయగల్గును క్రో గడవగా తరముగాదు దాని వలననే గల్గును మోహంబు తథ్యమిది జగతియందు మోహమది బుద్ధి చెరచి మోక్షంబు జీవునకు దొరకనీక బహు కష్టములు ఎప్పుడు పెట్టుచు భ్రష్టు నిగజేయుతుదకు శాంతి గోరెడు జీవుడు విషయముల స్వాంతమున చేరనీడు స్వాంతమున చేరనేని విషయములు శాంతినే పారద్రోలు కామక్రోధముల వీడి జీవుడు సంగంబు కడకు ద్రోయ పొందునప్పుడు శాంతిని పొందును శాశ్వతం బగుముక్తిని ఆ श्रीकृष्णपरब्रह्मणे नमः इति श्रीसच्चिदानन्दपरमहंस प्रणीतं वैन गीतामृतमुना द्वितीयाध्यायमुसमाप्तमोत्सत् Okay. So.